స్వాగతం సాహితీ ప్రియులైన ప్రవాసాంధ్రుల కోసం వినూత్న శ్రవణ సంచిక సాహంకర్త హరిహికర్త మూల గ్రంథ రచన శ్రీ పివిఆర్కే ప్రసాద్ పూర్వ ఐఏఎస్ అధికారి గాళకర్త ధ్వని ముద్రణ కూర్పు నేపథ్య సంగీత సమ్మేళనం మరియు నిర్వహణ కుండూరు తులసీదాస్ సాంకేతిక సహకారం నిర్వహణ కిరణ్ కుమార్ కుండూరు శ్రోతలందరికీ నమస్కారం నా పేరు కొండూరు తులసీదాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖలో ఒక మధ్యస్థాయి ఉద్యోగంలో రెండు వేల నాలుగో సంవత్సరంలో పదవీ విరమణ పొందాను గత దశాబ్ద కాలంలో అత్యంత పాఠకాదరణ పొందిన పుస్తకాలలో సర్వసంభవం శీర్షికతో స్వాతి సపరివార పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడి నాహంకర్త హరిహికర్త పేరుతో రెండు వేల మూడులో ఎమిస్కో వారిచే ప్రథమంగా పూర్తి స్థాయిలో ప్రచురించబడి క్రమేణా అనేక పునర్ముద్రణలకు నోచుకున్న ఈ గ్రంథం తెలుగు సాహితీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించిందని చెప్పవచ్చు రచయిత పివిఆర్కే ప్రసాద్ గా సుపరిచితులైన శ్రీ పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్ సమర్థులైన ఐఏఎస్ అధికారిగా సుప్రసిద్ధి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానాల ముఖ్య అధికారిగా సమాజానికి ముఖ్యంగా శ్రీ శ్రీనివాసుని అశేష భక్త జనావళికి సుపరిచితులు ఆ కాలంలో తమ విధి నిర్వహణలో ఎదురైన అనేక సవాళ్లు ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో వాటిని అధిగమించగలిగిన విధము సరళమైన భాషలో వారు వివరించిన తీరు చదువురల హృదయాలకు హత్తుకుంటుంది అనేక సంఘటనలు సందర్భాలు పాఠకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి మరికొన్ని సన్నివేశాలు భావోద్వేగాలకు గురిచేసి కంట తడిపెట్టిస్తాయి తన పేరులో ఏకకాలంలో వెంకటేశ్వరుడిని రాముడిని కృష్ణుడిని ధరించిన వారవటం చేత కాబోలు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్వ కర్మణి కర్మాచరణకు సంబంధించిన ఈ నైమిత్తిక తత్వాన్ని వంట పట్టించుకున్నప్పటికీ ప్రతి సందర్భంలోనూ నాహం కర్త హరికర్త తత్పూజ కర్మచాఖిలం సదాపి మత్కృత పూజ తత్ప్రసాదేన అన్యథ అనే ఈ స్పృహను రచనా శాంతం నిరంతరంగా ప్రకటితం చేస్తారు రచయిత ప్రతి అంతిమ విజయాన్ని ఆ శ్రీహరికే అంకితం చేస్తూ అదే సమయంలో తాను పొందిన అవమానాలకు కారణం మాత్రం తాను తెలియక చేసిన అపరాధ ఫలితమని నమ్మి క్షీర నేర న్యాయం పాటించిన పరమహంస విద్య వినయ భక్తి వైరాగ్య జ్ఞాన సంపన్నులు శ్రీ ప్రసాద్ గారు ఈ గ్రంథం గురించి వారి మాటల్లోనే నాహంకర్త స్వాతి స్వాతివార పత్రికలో సర్వసంభవం శీర్షికన ప్రచురితమైన నా వింత అనుభవాలు చదివిన పాఠకులు అనేక మంది నాకు నేరుగాను స్వాతి ద్వారాను రాసిన లేఖల్లో నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా అమల్లోకి వచ్చిన అనేక పథకాలకు విధానాలకు నాకు గొప్పదనాన్ని ఆపాదిస్తూ వచ్చారు నిజానికి ఇది భక్తులకి ఉపయోగపడుతుందని కానీ దేవస్థానాలకి మంచిదని కానీ భావించి నేను చేశాను అనుకుంటున్న ప్రతి పనికి నాహంకర్త హరికర్త నేను కాదు కర్తని చేసేది చేయించేది శ్రీహరి మాత్రమే అని మనస్ఫూర్తిగా విశ్వసించి చేశాను సత్కారాలు వెతుక్కుంటూ వచ్చిన సీత్కారాలు ముంచెత్తుకొచ్చిన అన్నీ శ్రీనివాసుని ప్రసాదమే అని నమ్మాను ఇప్పటికీ అలాగే నమ్ముతున్నాను మొదట నా ఈ అనుభవాలని ప్రచురించడానికి స్వాతివారు నిర్ణయించినప్పుడు నేను సూచించిన శీర్షిక సహితం నాహంకర్త హరిహికర్త నా అనుభవాలలో నా విశ్వాసాన్ని పాఠకుల మీద రుద్దకూడదన్న ఉద్దేశంతోనే జరిగిన సంఘటనలని యథాతథంగా కాగితం మీద పెట్టే ప్రయత్నం చేశాను కొన్ని సందర్భాల్లో అద్భుతంగాను కొన్ని చోట్ల విచిత్రంగాను మరికొన్నిసార్లు నమ్మశక్యం కానట్లుగాను కనిపించే ఈ నా అనుభవాల్ని నాస్తికులు తార్కిక దృష్టితో విశ్లేషించిన ఆస్తికులు ఆధ్యాత్మిక దృష్టితో చూసిన అనేక సందేహాలు ఉదయించక మానవు భగవంతుడు ఉన్నాడా ఉంటే ఎలా ఉంటాడు నువ్వు చూశావా అని ప్రశ్నించే హేతువాదులకి ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు భగవంతుని పట్ల ఎలాంటి విశ్వాసం ఉంచి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తే మానవ యత్నాలకు దైవబలం తోడవుతుంది అని తెలుసుకోవాలనుకునే జిజ్ఞాసులకి నా ఈ వింత అనుభవాలలో సమాధానం ఎంతవరకు దొరుకుతుందో చెప్పలేను కానీ అనుభవాలు పెరిగిన కొద్దీ నాలో నాహంకర్త హరికర్త అన్న విశ్వాసం మాత్రం ఇనుమిక్కిలిగా పెరిగిందని పెరుగుతూనే ఉందని చెప్పగలను మంచి చెడుల విచక్షణా జ్ఞానంతో కూడిన జీవిత పరమార్థం తెలుసుకునేలా నడిపిస్తూ వచ్చిన నా స్వరూపోద్ధారక గురువు శ్రీ సత్యప్రమోద తీర్థ స్వామీజీ వారి ఉత్తరాధికారి శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీల మార్గదర్శకత్వం సమాజంలో పది మంది జీవితాల్లో వెలుగు నింపటానికే నువ్వు ఐఏఎస్లో చేరాలనుకుంటున్నాను అన్న మా నాన్నగారు పత్రికృష్ణారావు గారి ఆకాంక్ష నియమబద్ధమైన ఆధ్యాత్మిక జీవన మార్గంలో నేను నడవడానికి నా సహధర్మచారిని గోపిక నిర్వహించిన పాత్ర నా ఈ అనుభవాలలో నిబిడీకృతమై ఉన్న జీవిత సత్యాన్ని అన్వేషించే ప్రేరణ కలిగించాయి అందుకే నేను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో చేరిన తొలి సంవత్సరంలో నన్ను తెలుసున్న వాళ్ళకి ఇవాల్టి నా జీవన శైలి విచిత్రంగాను నమ్మశక్యం కానిదిగాను కనిపిస్తుంది ఈ పరివర్తనానికి దర్పణం నా ఈ అనుభవాల సంకలనం నా వింత అనుభవాలలో అధిక భాగం తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన కాలానికి సంబంధించినవి ఆ పోస్టింగ్ కారణంగా చోటు చేసుకున్నవి నేను టీటీడీ నుంచి బదిలీ అయి ఇరవై ఒక్క సంవత్సరాలు గడుస్తోంది మరి ఈ అనుభవాల్ని ఇప్పుడు ఎందుకు రాయాలనిపించింది అని ఎవరికైనా అనిపించవచ్చు దానికి సమాధానం నాహంకర్త హరిష్కర్త ఇక ఈ శ్రవణ సంచిక విషయానికి వస్తే ఇది ఒక సదాశయంతో నా శక్తికి సామర్థ్యానికి మించి చేసిన ఒక సాహసం ఈ ప్రయత్నాన్ని శ్రోతలు ఆహ్వానించి ఆదరించి నా ఆశయాన్ని సిద్ధింపజేస్తారని ఆశిస్తూ అసలు కథాక్రమంలోకి ప్రవేశిస్తున్నాను నాహం కర్త హరిహి కర్త audio version of Naham Karta, Karta. This is a first hand account by Sri Patri Venkata Ramakrishna Prasad, popularly known as PVRK Prasad, of his tenure as the executive officer of Tirumala Tirupati Devasthanams. Sri Prasad, a 1966 batch IAS officer of the Andhra Pradesh Cadre, served as the TTD executive officer from 1978 to 1982. Naham Karta Harihi Karta was first serialized in a popular Telugu literary weekly Swati and was first published in book form by the publishing house MSCO in August 2003. It is one of the most widely read Telugu books in the last decade. Having gone through 11 reprints, it has carved a niche for itself in the Telugu literary world. During his tenure as the EO, Sri Prasad formulated several policies and carried out massive plans to overhaul the very image of Tirumala, developing several facilities for a quick and comfortable darshan of Lord Sri Venkateshwara. The opposition he faced, the obstacles he had to overcome, and the condemnations he received as a result were not few. At the same time, he received several commendations and encomia from all sections of pilgrims from across the world. At the end, he takes no credit for the success, nor does he disown responsibility for his failures. Here is what he says about this book. Discerning readers of Sarvasambhavam, the column in Swati, who read my memoirs serialized by the Telugu Weekly, wrote letters crediting me for the many projects and policies that took shape when I was the executive officer of Tirumala Tirupati Devasthanams. Regardless of what I did in the interests of devotees of TTD, I believe that all my actions stemmed from my innate belief, Nahankarta, Harihikarta. That is, I am not the doer, Sri Hari is. I treated both commendations and condemnations as prasadam from Lord Srinivasa. I merely recorded the events as they took place without imposing my views on readers. My experiences, some wonderful, some strange, and some incredible, trigger conflicting emotions in the atheists as well as the theists. I don't know how my experience has impacted rationalists who question Is there God? If there is, how does he look? Have you seen him? Or are the seekers of truth who ask how much of faith one should repose in God to earn his support for human endeavors? This book has answers for all such questions. My own belief in Nahankarta Harikarta has only grown stronger over the years. His experiences, as in the case of his own providential escape from a near fatal air crash, or rescuing the victims of a road mishap in which a bus had fallen into a gorge, slipping off the Ghat Road, or the role of the Lord's emissary he plays in helping a pilgrim family stranded on the Ghat Road at night or the Herculean task of replacing the old temple flag pillar with a new one. Every detail associated with these incidents will make the reader gasp in astonishment. Sri Prasad's accounts of his time in Tirumala and the style in which he recounts them leave the readers with emotions of awe, wonder, and devotion. This book must be read by everyone who can read Telugu. For those who cannot or do not have the time, this audiobook fills the gap. Listen and enjoy ना हम करता हरी ही करता